ఒక దేహధారి తనున సకలావస్థలు జనించి సనిన విధమోనన్ అకలంకమైన బయలులో ప్రకటం వై లేనీయరుక బయలుండజూచి తన ముచ్చట పరికించి లేచి ఒక కొంత సేవైనా ఉండే చేటందుకు లేక సకలాము తన వెంట చను తేరచను రుచి తన ముచ్చట పరికించి లేచి ఒక దేహధారి తనువున సకలావస్థలు జనించి చనిన విధమునన్ అకలంకమైన బయలులో ప్రకటంబై లేని ఎరుక బయలుండజూచి తన ముచ్చట పరికించి లేచి ఒక కొంతసేపైన ఉండేటందుకు లేక సకలము తన వెంట చను చనుదేర చను బట్టబయలుండజూచి తన ముచ్చట పరికించి లేచి ఇది భయం